ಸ್ತೋತ್ರ ಪ್ರಭು ಪರಶುಗ್ರ ಮಹೋನಗರ ಎಸೆಯಲ್ಲಿ प्रार्थना जिसका किसी को बहुत समझने प्रति हम सब अगले जिंदगी के ప్రతి ప్రార్థన అవసరం మీ ప్రయత్నాలను మీ ప్రార్థన పెట్టి నేను కోరుకున్నాను మేమంతా మీ సత్తు ప్రభావం మీ పెట్టడం కాబట్టి మీ నుంచి మేము ఇవన్నీ పొందుకోవాలి తండ్రి రెండు రాష్ట్ర పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనం రెండు రాష్ట్ర పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ ధనాపేక్ష లేని వారై ధనాపేక్ష లేని వారై బాగా ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఇండు తృప్తి పొంది నిన్ను ఏమాత్రము విలువను చూడండి నిన్ను ఏమాత్రము విలువను విలువను నిన్ను ఎన్నడను ఎడబాయను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా అని ఆయనే చెప్పాను ఎందుకన్నా కదా వాటి నేను ఎన్నడను విలువను నిన్ను ఎన్నడను ఎడబాయంటాడు అయితే ఒక విషయం మన బోధ ఈ లోకపు బోధకి విరుద్ధంగా ఉంటుంది ఈ చర్చెస్ బోధకి విరుద్ధంగా ఉంటుంది ఎందుకంటే ఈ చర్చెస్ లో ఉండే బోధ ఏంటంటే దేవుడిని సమృద్ధిగా ఆశ్రయించిన కాక దేవుడికి అందిస్తాడు నిధిస్తాడు అనేసి మభ్యపెడతా ఉంటారు కానీ ఇక్కడ వాక్యం చాలా తేడా చేస్తుంది పౌరులు ఎబ్రి సంఘానికి ఎందుకంటే ఎబ్రి సంఘానికి అది ఉండే సమస్య ధనం సంపాదించుకోవాలా ఆస్తులు సంపాదించుకోవాలా ఈ లోకంలో బాగా మనము ధన ధాన్యాలు అటువంటి కలంలో ఉన్నప్పుడు ఆ ఆ సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడు ఆ పత్రికలు ఏమంటున్నాడు మరొకసారి చదవండి ధన ఆపేక్ష ఆపేక్ష అనేది మనకు అర్థం కదా ధనాన్ని ఆపేక్షించడం ఆపేక్షించడం అంటే ఏం చెప్పడం చెప్తారా కోరుకోవడం కూడా కాదు ధనాన్ని ఆపేక్షించడం పట్ల ఆశ కలిగి ఆశ తృప్తి పొందడం కాదు ఇది ఇంగ్లీష్ ఉందా లేదా ఇంగ్లీష్ లో ఉందా మన కింద చూడు let your conversation be without convenience covetousness అనేది కవర్చెస్నెస్ అండి let your conversation be without covetousness and be content కవర్చియస్నెస్ అంటే ఏంటంటే ఆ పదం నుంచి మనకు అర్థమవుతుంది ఆపేక్షించడం అంటే అర్థమైంది ఆపేక్షించడం అంటే ఏంటంటే ఆశించడం అంటున్నాం కోల్పోవడం అంటున్నాం కానీ కవర్చియస్నెస్ అంటే మోసపడడం మీకు అర్థమవుతుందా ఆకర్షించడం అంటే మోసపడడం అంటే ఎట్లుంటదంటే ఒక్కసారి మోస మోసపడితే ఏమైతుంది దాని మీద ఇక మొత్తం మైండ్ అంతా దాని మీద ఉంటుంది ఇక దేని మీద ఉండదు మైండ్ దాన్ని ఎట్లన్నా సంపాదించుకోవాలి ఎట్లన్నా సంపాదించుకోవాలి ఆలోచించడం అన్నట్టు అంటే ఇంకా వేరే ఏం అవుతుంది నాకు మైండ్ అంతా అదే ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మన మైండ్ దాని ఉంటుంది చెప్పండి ఈ బోధ కరెక్టా లేదా ధనాన్ని ఆర్జించడం అన్న బోధ కరెక్టా ఇప్పుడు మీరు విన్నారు ఇక్కడ ఏబుల్ రాష్ట్ర పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ ఏమంటున్నాడు ధనాన్ని ఆపేక్షించకూడదు అంటున్నాడు కానీ ఈ లోకం ఏమంటుంది ఈ లోకం అంతా ధనాన్ని సంపాదించమంటుంది కదా చెప్పండి ఏది సత్యం ఏది అబద్ధం ఎవరు జవాబు <laughs> నేను చెప్పేటమే కాదు నేను చెప్పేటమే కాదు అక్కడ ఏముందో బైబిల్లో అది సత్యం మనం అట్లా అర్థం చేసుకోవాలి బైబిల్ ఏం చెప్తుందో అది సత్యం ఎందుకంటే అది దేవుని యొక్క వాక్ కదా అందరి జీవం ఉంది అని ఎందుకు చెప్పిండు అనే విషయం అర్థం తీసుకోవాలి తర్వాత కూడా ఏమంటుండంటే అవును మీరు అందరు చెప్తున్నారు మళ్ళీ ధనాన్ని సంపాదించుకోకపోతే మేము ఎట్ట బ్రతకాలా కుటుంబాన్ని ఎట్ట పోగించుకోవాలా అనే అనుమానం వస్తాయి కదా మనుషులే అది మానవ తలపట్టం అవును నేను ఉద్యోగం సంపాదించి ఉద్యోగం పెట్టాలి సిస్టమ్లను ఎట్లా నేను ఎట్లా నడపాలా ఎట్లా సంపాదించుకోవాలి ఎట్లా కుటుంబాన్ని పోషించుకోవాలి ఇల్లు ఎట్లా కొనుక్కోవాలి కిరాయి ఎట్లా కట్టాలా ఎలక్ట్రిసిటీ బిల్ ఎట్లా కట్టాలా నెలకి అన్ని కట్టాలా అప్పులు ఎట్లా తీసుకోవాలా ఇవన్నీ మానవ తలంపులు అంటారు ఆయనకి సమస్తం సాధ్యం అందుకే నాకు చివరికి ఏమంటుందంటే నేను నేను ఎన్నడను విడవనంటాడు నేను నేను ఎన్నడను ఎడబాయనంటాడు నేను విడవను అని అడిగేది ఏంటంటే ఈ వాక్యం ఫస్ట్ వినండి ధనాన్ని ఆపేక్షించడం మానండి అప్పుడు తర్వాత ఏమంటాడు మీకు కలిగిన వాటితో మీకు కలిగిన వాటితో తృప్తి పొంది తృప్తి పొంది ఉంటాడు నేను ఇదే నా లైఫ్ పంట చేస్తాను ఎందుకంటే నేను సాధారణంగా గురించి గొప్ప చెప్పడానికి పుట్టింది బహు ధనిక కుటుంబంలో ఫలితమైన డబ్బులు కలిగిన కుటుంబం కానీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని అక్కడ పెంచలేదు తల్లిదండ్రులు మాకు చాలా మంది మీకు అర్థం కదా ఆ రోజుల్లో మేము చిన్నగా ఉన్నప్పుడు మూడు పైసలు ఇస్తాడు మా నాయన మూడు పైసలు ఇస్తాడు మూడు పైసలు అది మూడు పైసలు చూసారా మీరు ఎవరన్నా చూడలేదు మీరు చూసారు సార్ మూడు సార్లు చూడలేదు కదా మూడు పైసలు ఎట్లుంటదంటే ఐదు పైసలు చూసేటారు కదా మూడు పైసలు ఎట్లుంటదంటే ఇట్లా ఉంటుంది ఇట్లా ఉండి ఇట్లా ఉండి ఇట్లా ఉంటుంది ఎనిమిది కొనలు కదా ఇది ఆరు కొనలు లేదు మూడు పైసలు ఆరు కోడలు ఉండేవాడు మూడు పైసలే మాకు ఇచ్చేటోడు మూడు పైసలు అయితే నెలంతా ఇదే మీకు మూడు పైసలు ఉండేవాడు మూడు పైసలకి ఏమొస్తుంది రోజు ఇంతకుముందు కూడా తీసుకోవచ్చు ఆ రోజు మూడు పైసలకి ఎన్ని వస్తాయంటే మేము చాక్లెట్ అని అనుకున్నది కూడా మళ్ళీ మాకు ఒక పైస లేదు అది తెచ్చుకొని ఎంతో జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకుంటాను అన్నట్టు అంతే ఈరోజు మా పిల్లలు వాళ్ళ ఫోన్లు నాకంటే ఖరీదైన ఫోన్లు వాడతారు మా మా నేను చిన్నగా ఉన్న కాలం ఇట్లా ఇప్పుడు ఆ పిల్లల కాలం వాళ్ళకి డబ్బు విలువ తెలియదు ఈ కాలంలో పిల్లలకి డబ్బు విలువ తెలియదు కాస్ట్లీ ఫోన్స్ కావాలి ఎందుకంటే పక్కింటి కాస్ట్లీ ఫోన్ ఉంటుంది కదా మనకు అట్లాంటి ఫోన్ కావాలి కానీ మనం మనం మన కుటుంబ విధానం ఏంది మనం జీవిస్తాం అది వాళ్ళకి తెలియదు కానీ మా ఫాదర్ అంటే అది ఎందుకు జరుగుతుంది చెప్పండి కానీ అన్ని పోగొట్టుకున్న మాస్టర్ మా తల్లిదండ్రుల సైడ్ అన్ని ఆస్తులు పోయినాయి మా తల్లి తీసుకున్న ఆస్తి పోయింది మా తండ్రి తీసుకున్న ఆస్తి మొత్తానికి పోయింది విపరీతంగా ఉండేవాళ్ళు అంతా అంత అంతా మచిలీపట్నం మా తల్లి వాళ్ళు మా తండ్రి ఒక్క ఒక్క ఆస్తి కూడా రాలేదు మాకు కానీ దేవుడు ఈరోజు పూర్వీకుల ఆస్తి లేకుండా వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చిన ఆస్తి నాకు నేను గొప్పగా చెప్పను కూడా ఎందుకంటే పైకి నాకు అంతా ఇచ్చిన దేవుడు అయినా కానీ నేను ఏది కూడా ఆనందించాను అనుభవించాను నాకు లేనిది అంటూ ఏం లేదు అన్నీ ఉన్నాయి ఓ మస్తు డబ్బులు ఉన్నాయి కానీ నేను ఒక్క మళ్ళీ చెప్పాలి నేను చిన్నప్పటి నుంచి కాలేజ్ చదువుకున్నంత వరకు కనీసం ఒక నాలుగు సంవత్సరాల వరకు కూడా చెప్తున్నా అంటే దగ్గర దగ్గర నాకు యాభై దాటింది నేను దగ్గర దగ్గర ఒక నలభై యాభై ఏళ్ళు అంతే కదా మనం పిల్లవాళ్ళు పెద్దగా మనం అన్నం తినడం స్టార్ట్ చేస్తాం కదా ఏజ్ ఆ ఏజ్ మొదలుకొని నేను దగ్గర దగ్గర నలభై నలభై ఐదు నలభై ఎనిమిది ఏళ్ళు రెండే చపాతీలు తినే చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు కూడా ఈ శరానికి రెండే చపాతీలు వయసు పెరిగిన ఈ శరానికి మళ్ళీ ఇంకా రెండే చపాతీలు అని అనిపిస్తారు ఇంకెక్కువ కదా బ్రదర్ అనాలి కదా కానీ నేను చిన్నప్పుడు అంతా రెండే చపాతీలు తిన్నాను ఇంకొక చపాతీ రోజు తీసుకొని టిఫిన్ తీసుకోవాలి కానీ మీకు ఇప్పుడు చెప్తున్నా ఈ రోజు నేను ఒకటే చెప్పాలి తింటాను ఈరోజు పొద్దున్న లేస్తే ఒకటే చెప్పాలి తింటాను కాబట్టి మీరు మా ఇంట్లో ఫోన్ చేసినాను ఎన్ని చెప్పాలి తింటాడు ఇప్పుడు అని చెప్తాను ఒకటే చెప్పాలి తింటాను నేను నా టిఫిన్ ఎక్కడో తెలుసా ఇంటే టిఫిన్ మా దగ్గర లేడీస్ చూస్తారు మా దగ్గర స్టాఫ్ ఏం సార్ మీరు ఇంత చిన్న టిఫిన్ తింటారు వాళ్ళ టిఫిన్ ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి క్యారేజ్లు నాలుగు మూడు గిన్నెలు ఉంటాయి అండ్ రకరకాలు ఉంటాయి పెరుగు పప్పు సాంబార్ అన్నీ ఉంటాయి కానీ నాది ఇంతే ఉంటుంది టిఫిన్ చాలా చిన్నగా ఉంది ఎందుకు మరి మీకు ఎక్కడికి వస్తుంది శక్తి అంటారు కదా చాలా బలం రావాలి కదా సార్ మీకు బలం రావాలి కదా సార్ మీరు ఇంతగానో మీకు ఎట్లా అంటే మీరు చెప్పండి తినడం వల్ల వస్తుందా శక్తి ఇప్పుడు చెప్పండి ఏది సత్యం ఏదన్నదా బాడీ బిల్డర్స్ కూడా ఎక్కడికి వస్తుంది శక్తి బాడీ బిల్డ్ చేయడం వల్ల వస్తుందా శక్తి చూడండి సమస్తము మన ప్రభు నుంచి రావాలా అది మీకు పాయింట్ చెప్తున్నాను నీకు ఎంత డబ్బున్నా తృప్తి ఉండదు ఎంత సంపాదించుకున్నా తృప్తి ఉండదు ఈ లోకస్తులంట మనం చూస్తాం యాభై ఈ లోకస్తులు ఎంతగానో కష్టపడి ప్రయాసపడి ధనం సంపాదించుకొచ్చి ఇంటికి వచ్చి దుఃఖంతో కన్నీళ్లు విడుస్తూ ఆహారం పొందుకుంటారు తింటున్నారట తన ప్రియులకి ఎటువంటి కష్టపడకుండా వాడికి రొట్టె ఇస్తున్నా లేదా ఉంది వాక్యం అక్కడ కాబట్టి ఆ పాయింట్ మీరు బాగా తీసుకోవాలి ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ఎందుకంటే నేను సాధారణంగా ఈ వాక్యం నేను ఇక్కడ చెప్పాను మీరే చెప్తున్నా కదా నాకు దేవుడు ఆర్థిక పరిస్థితి బాగానప్పుడు చాలా మంది దాని కానీ మా బాధ చనిపోకముందు చెప్పారు మీరు ఎట్లా ఉన్నా కానీ ఉండండి కానీ అప్పులు చేయకుండా బ్రతకని చెప్పింది మా నేను అందుకే ఎప్పుడు అప్పులు చేయను ఒమ్మటే అప్పులు చేయండి ఆ ఉపాసమానం ఉంటుంది కానీ అప్పుడు కష్టపడతాను కష్టపడతాను సంపాదించుకుంటాను ఆ డబ్బుని చాలా చాలా కాపాడతాం ఏ డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెడతాం పనికిరాని వాటితో ఖర్చు పెట్టాను అప్పటిది చెప్తా ఉంటారు మా ఇంట్లో నువ్వు అన్ని పనికిరాని కొంటా ఉంటావు నేను కొనేది ఏదో తెలుసు ఈ ఫోన్లు కొంటాను కాలం మైక్రోఫోన్ పెట్టుకుంటాను కదా రికార్డింగ్ చేసినప్పుడు దేవుని వాక్యం చెప్తాడు మైక్రో ఎందుకు అంతగానో మైక్రోఫోన్ కొనాలి అది తెలియదు నేను ఎందుకు కొంటాను మైక్రోఫోన్ హెడ్ ఫోన్స్ కొనుక్కుంటా ఎన్ని హెడ్ ఫోన్స్ కొంటావు అంటారు నువ్వు పైసలంతా వాటి మీద వేస్ట్ చేస్తా ఉంటారు నేను పైసలు వేస్ట్ చేయని చేయను ఎందుకు మైక్రోఫోన్ కొంటాను ఎందుకు అవన్నీ కొంటాను దేవుని సేవకుడు అవన్నీ వస్తుంది వాళ్ళకి తెలియదు కాబట్టి అది నేను కూడా వాళ్ళు అట్లా అన్నారు కదా అనేసి నేను రెచ్చిపోయి వాళ్ళు తిడతాను తిట్టాను లేదు మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి మనం క్షమించాలి క్షమించేసి మన మళ్ళీ మనం పోతా ఉండాలి ఎందుకంటే నీకు తెలుసు మరి విశేషంగా నీ ప్రభు తెలుస్తుంది కదా నీ రీతి ఉండదు ఒక పిలిచి ఒక ఒక పైసా ఆశించింది ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి కూడా అసలు పెరిగినాం అంతే చేయి సాపి డబ్బులు తీసుకునే టైం కాదు అప్పుడు అసలే చేయండి మనం పెరుగుతుంది కదా ఒకవేళ బై మిస్టేక్ ఎవరి దగ్గర తీసుకున్నా అది నేను రాసుకుంటా డైరీ వాళ్ళని ఇంటి దగ్గర తీసుకున్నాను చూస్తాను ఖచ్చితంగా ఉదయం పోయి వాటి వాపు చేస్తాను అది ఎందుకు సార్ ఎందుకు లేదు లెక్క అంటే లెక్క ఆ రోజు నేను ఇవ్వకపోతే మళ్ళా తర్వాత ఇవ్వడానికి నాకు మనసు రాకపోవచ్చు కాబట్టి మనం అటువంటి స్థితిలో మనం ఏంటి మనం పరిశీలించడానికి చెప్పబడుతుంది కాబట్టి మనము ధనాన్ని ఆపేక్షించద్దు అంటున్నాం ఎందుకంటే ధనం ఆకర్షించడం వల్ల ఏం జరుగుతుందంటే అసంతృప్తి మిగుతుంది ఎంత ధనం ఉన్నా తృప్తి ఉండదు నేను అనుకుంటారా పెద్ద బిజినెస్ మెన్ తృప్తి ఉంటుంది ఒక్కరికి సరిగ్గా నిద్ర ఉండదు ఒక్కరికి సరిగ్గా రోగం ఉంటుంది అనారోగ్యం ఉంటుంది శరము ఆరోగ్యం ఉంటుంది ఏదో ఒక వేదన ఏదో ఒక రోగం వాళ్ళకి రాత్రే భయం వేస్తుంది దొంగలు వచ్చిండ్రేమో నేను దాచిపెట్టిన ధనం దోచుకోబోతారేమో అని వాళ్ళకి సడన్లీ వెళ్ళి వస్తారు ధనవంతం ఎప్పటికీ తృప్తి ఉండదు సంతోషం ఉండదు సమాధానం ఉండదు పేదవాడికి మంచి నిద్ర కంటి నిండా నిద్రవాడు పండుకున్నట్టే తెల్లవారి వరకు ఫ్రీ అంటే మాకు ఏం బాగుంటుంది దొంగలు వచ్చిన దృశ్యాలు పోయినా ఏం దొరకదు వాళ్ళు నిన్న నేను ఒక పాస్టర్ సాక్ష్యం ఇచ్చాను ఆ పాస్టర్ అమెరికాకు పోయిందట ఆయన ఇంటికి దొంగలు వచ్చిందట దొంగలు వచ్చి మొత్తం వాడిని వీళ్ళని కట్ చేసేసి బెంగళూరు ఆయన ఎందుకంటే నేను అంతేనా దొంగలకి ఇల్లు చూడడానికి చాలా పెద్ద ఉంది ఇల్లు అంటే ఎంతో వజ్రాలు వెళ్ళి బంగారాలు నగలు అంటే అందులో ఏమి లేవంట అన్ని చూస్తుంది ఏం లేవంట ఏముంటాయి పాస్ ఏముంటాయి కానీ కొంతమంది తెలుసు పాసరి అనేది ఎక్కువ ఎందుకంటే ఆ పాస్టర్ ఈ వాక్యం పాటించాడు కాబట్టి ఈ వాక్యం పాటించే పాస్టర్ దగ్గర ఉంటాయి బంగారం నా దగ్గర ఉండదు ఏం లేదు నువ్వు ఉండాలి పెట్టుకోవు దండం తీసుకోవాలంటే నాకు అవసరం లేదు అది అవసరం లేదు అది ఎందుకంటే దాని నుంచి వచ్చే లాభం లేదు దాని నుంచి పోయే నష్టం అసలే లేదు అవును మన పిల్లల పెళ్లి ఇవన్నీ మానవ తలంపులు మా మీద పాప పాప పెళ్లి పాప పాపకు మీరు డబ్బు ఇవన్నీ మనుషుల తలంపులు అన్ని నిజ లేదు ఇవన్నీ నిన్ను ఎప్పుడు కించపరుస్తాను మనుషులు పదనిచ్చిచ్చే ఆ తలంపులన్నీ మిమ్మల్ని దుఃఖంపరుస్తా అంటే మీ విశ్వాసం పోగొడుతుంది అందుకు మనము మనుషుల మాటలకి ముసల వచ్చేట్లకి అవకాశం లేకుండా ప్రతి క్షణము ఆయన కొద్దు కనిపెట్టుకుందాం ఎందుకంటే అక్కడ మనం అదే చూస్తున్నాం ఎందుకంటే క్రైస్తవులు ఎట్లా ఉండాలనేది ఈ పదమూడవ అధ్యాయం చెప్తుంది మొత్తం మీరు దాని తర్వాత మీకు టైం ఉంటే మీరు ఉదయం చేస్తారు అండి పదమూడవ అధ్యాయం అంతా క్రైస్తవులు ఎట్లా ఉండాలా అని చెప్పబడుతుంది కానీ ఈ రోజు క్రైస్తవులు చూస్తే అట్లా ఉంటారు అంత నేను డీటెయిల్ గా నేను మీకు చెప్పాను కానీ రెండు మూడు పాయింట్స్ చూపించేసి ముగిస్తా మొదటి వచనం చూడండి పదమూడవ అధ్యాయం మొదటి వచనం క్రైస్తవులు ఎట్లా ఉండాలనేది నిజంగా క్రైస్తవులు కాదంటే ఈ వాక్యమే చెప్తుంది చూడండి మొదటి వచనం ఏముంది సహోదర ప్రేమ విలవరముగా ఉంది చూడండి సహోదర ప్రేమ ఎక్కడంట నిలవరం అంటే ఏంటంటే తెలివి అది బ్యాలెన్స్ ఇంగ్లీష్ అట్లుందా ఇది లవ్ కంటిన్యూ నిలవరం అంటే ఎడతెగక నిలవరం అంటే ఎడతెగక అంటే కంటిన్యూస్ గా మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి సహోదర ప్రేమ అంటే అది ఎవరు చెప్పండి ఏ చర్చలో చెప్పండి మొన్న ఒక పాస్టర్ గురించి చూస్తున్న మా సిస్టర్ సేవ వెళ్తా ఉంటారు బాబా ఆయన ఒక స్థలాల్లో రావడానికి అక్కడ ఒక పాస్టర్ చాలా ధనిక పాస్టర్ అని మన అంత ఫైవ్ స్టార్ హోటల్స్ అక్కడ వెళ్ళి ఇక్కడ అంటే వీళ్ళు అయితే ఆయన పాస్టరు ఆయన చెప్తున్నాడు నేను నా సేవ విధానం ఇది నేను రక్షణ అనుభవం గురించి ప్రకటిస్తాను కానీ చర్చిని అక్కడే పెడతాను మా ఇంటి ఇక్కడ పెడతాను చర్చలు మా ఇంటికి రావద్దు మా ఇంట్లో అక్కడ ఎక్కడానికి పడకూడదు ఆయన సేవ విధానం అని దాని తర్వాత చర్చికే నేను మొత్తం అంకితం అయిపోతుంది నా శరీరం ఏం కావాలా చర్చికే మొత్తం టైం పెడితే నా కుటుంబానికి ఏం పెట్టాలా నేను అని ఇట్లా మాట్లాడుతున్నాడు ఆయన మా నుంచి నాకు చెప్తుంది చెప్తున్నా పాస్టర్ అంటే నేను అవి అయిపోయిపోతాయి కదా ఇప్పుడు ఎవడైనా నన్ను వెంబడింపబోనలా తను తాను ఉపేక్షించుకొని తన శరీరం ఎత్తుకొని నన్ను వెంబడించమని చెప్పాడు మన ప్రభు తను తాను ఉపేక్షించుకోమన్నాడు ఈయన ఏం చేస్తున్నాడు తను తాను ప్రేమించుకుంటున్నాడు చర్చిని దూరం పెట్టేశాడు ఆదివారం పోయి రెండు గంటలు వాక్యం చెప్తారంట దాని తర్వాత చర్చిని కుటుంబానికి కలపడి కలపడంట అప్పుడు నువ్వు నువ్వు ఉపేక్షించుకోలేదు అంటే నేను నీ శరీరాన్ని నువ్వు ఎక్కువ ప్రేమించుకుంటున్నావు నీ కుటుంబాన్ని ఎక్కువ ప్రేమించుకుంటున్నావు అప్పుడు నీకు అదొక విగ్రహం అన్నట్టు నిన్ను నువ్వు ఎక్కువ ప్రేమించుకుంటే నువ్వే ఒక విగ్రహం నీ కుటుంబాన్ని నువ్వు నీకు ప్రేమిస్తే నీ కుటుంబమే విగ్రహం నువ్వు చర్చని దూరం చేసేసి నేను నిన్ను నువ్వు ఉపేక్షించుకోమంటే నువ్వు అంత చేసుకోకుండా నిన్ను నువ్వు ఎక్కువ కాపాడుకుంటున్నావు నా హెల్త్ ఏం కావాలా వాళ్ళంతా ఎండాకాలం వస్తే ఫారిన్ కంట్రీ పోతారంట అంత పిల్లలు కుటుంబం ఉంటే కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తారంట అది సేవలాగా ఉందా నువ్వు ఇక్కడ నుంచి థాయిలాండ్కి పోవాలంటే ఏడు వేల రూపాయలు వస్తారు ఏడు వేల రూపాయలు అంటే పదిహేను వేల రూపాయలు ఒక్క వ్యక్తికి పద్నాలుగు అంతా తెలిసిపోతే ఎంత యాభై వేలు అయిపోయింది ఆ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయిపోయింది అరవై వేలు అరవై వేలు ఓన్లీ ఫ్లైట్ టికెట్ మళ్ళా అక్కడ తొంభై రోజులు ఉంటారంట అక్కడ ఎంత ఖర్చు కావాలా పాస్టర్ల కుటుంబం అట్లా ఉంది ఒక్కటి ఎగ్జాంపుల్ పాస్టర్లు అట్లుంటే మళ్ళీ మనమే చూడాలి ప్రజలు అన్న అనొచ్చా వస్తారు కదా ఇవన్నీ వాటి విరుద్ధం అంటే శాస్త్రంలో నీతి కంటే మీ నీతి అధికం కానిచ్చో అని చెప్తాడు దేవుడు అంటే ఆశ్చర్య నీతి కంటే మీ నీతి మరీ అధికంగా ఉండాలంటాడు అంటే వాళ్ళ నీతి సరిగా లేదని చెప్తున్నాడు దేవుని సేవకుల నీతి సరిగా లేదని చెప్తున్నాడు వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికంగా ఉంటే కానీ మీరు పట్టణ రాజ్యంలో ప్రవేశించలేరు కాబట్టి పాసల చూడదు మనం ప్రభునే చూస్తాం ఆయన చెప్పిన మాటనే చూస్తాం కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే క్రైస్తవులు ఎట్లా సహోదర ప్రేమలో దగ్గర ఉండాలా నిలవడం ఎప్పటికీ మనము ఇతరులు ఉన్నారు క్రైస్తవ జీవితం అంటేనే ప్రేమ నీ పకెట్ని ప్రేమించాలి పొరిగించమని ప్రేమించాలి ప్రేమించడం అంటే ఇది బ్రదర్ని నేను ప్రేమిస్తున్నట్టు సరిపోదు వాడి శ్రమలో వాడి కష్టాలలో వాడిని ఆదుకోవాలి అది అసలైన ప్రేమ ప్రేమ అనేకమైన పగముల పగ పగలను కప్పుకూర్చినందుకు వాక్యము పగని కట్టుకొస్తుంది ప్రేమ అంటే నీకు ఎదుటి మీద ద్వేషం ఉండద్దు అన్నట్టు వాడు నీకు అన్యాయం చేసినా కానీ నువ్వు వాళ్ళు ప్రేమించాలా వాడి గురించి నువ్వు ప్రార్థించాలా వాడికి కష్టం ఉంటే నువ్వు వాడిని ఆదుకోవాలి నిన్ను ద్వేషించిన వాడిని నువ్వు ప్రేమించాలా అది చాలా కష్టం ఏ బోధం లేదు ఏ మతంలో ఉండదు కేవలం బైబుల్ అనే ఉండదు నీ శత్రువుని సైతం ప్రేమించమని చెప్పింది బోధ లేదు ప్రపంచంలో నీ శత్రువుని చంపమని చెప్పింది నీ శత్రువుని బంధించమని చెప్పింది నీ శత్రువుని తరమమని చెప్తుంది కానీ నీ శత్రువుని ప్రేమించమని చెప్పిన బోధ ఇది ఒకటే కాబట్టి అవన్నీ ఒక రీతి ఉంటే ఇది దానికి ఆపోజిట్ ఉంది కాబట్టి ఇది నేను కరెక్ట్ అనుకుంటున్నాను అవన్నీ ఒక రీతి ఉన్నాయి కాబట్టి అది కరెక్ట్ చెప్తామా కాదు అవన్నీ ఒక రీతి ఉన్నా శత్రువుని ద్వేషించబడుతుందంటే అది అబద్ధం కదా ఎందుకు ద్వేషించాలా శత్రువు వాడు కూడా మనిషే కదా దేవుని స్వరూపంలో వాడు కదా ఎందుకు ధృవీకరించాలని కాబట్టి మొదటి పాయింట్ క్రైస్తవులు ఎట్లుండాలంట సహోదర ప్రేమలో నిలవరంగా ఉండాలి ఇప్పుడు రెండవ పాయింట్ మీరు ఎట్లుండాలి క్రైస్తవులు రెండవ వచనంలో ఆదిత్యం చేయాలి ఆదిత్యం చేయాలి ఒక్కరు క్రిస్టియన్ చాలా చేస్తారు కదా మాస్టర్ ఇంటికి వస్తే ఏం చేస్తారు ఆదిత్యం చేస్తారు మీరే సెటిల్ చేస్తారు వాళ్ళు విపరీతంగా నిత్యం చెప్తారు మరీ విశేషాలు అవసరం లేదంతా కాదు అవసరం లేదు కూడా అంతా కాదు దాన్ని మించి చేస్తూ ఉంటారు మన సేవలు ఎట్లుంటామంటే ఒకరికి ఎవరికి కూడా బాగా ఉండం మనం ఎందుకంటే మన సేవ జీవితం అంతా పేదవాళ్ళం ఉంటుంది పలాని మొత్తం అనేది డబ్బులు ఖర్చు పెట్టారు అది రాంగ్ నా దృష్టిలో అది కాదు ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యం ఆయన వాక్యాన్ని ప్రార్థించి ప్రార్థన గురించినప్పుడు మనకి విడుదల కలుగుతుంది మనం తినమా ఎక్కడన్నా తింటాం ఇక్కడ కాకపోతే ఇటీవల తింటాం ఎప్పుడు ఏదో ఒకటి తింటాం ఆకలిస్తే పోతా పోతా నేను ఇంటికి నేసైపోతాను ఎందుకంటే నేను సెవెన్ థర్టీ తర్వాత తినను సెవెన్ థర్టీ లోపలే తినేసాను ఎందుకంటే ఉదయం సెవెన్ థర్టీకి తింటాను బ్రేక్ఫాస్ట్ లంచ్ ట్వెల్వ్ థర్టీ తింటాను ఆఫ్టర్ నా టైం అది ఆఫీస్ టైం కాబట్టి ట్వెల్వ్ థర్టీ నుంచి మళ్ళీ సాయంత్రం సెవెన్ థర్టీ చాలా గ్యాప్ ఉంది కాబట్టి సెవెన్ థర్టీ తినేస్తాను సెవెంటీ తర్వాత నాకు ఆకలి ఉంటుంది బుద్ధి కూడా కాదు ఆకలి సెవెన్ జల్లి తర్వాత లేట్ అయిందంటే నేను తినలేదు ఎందుకంటే నా పరిస్థితి అది అందుకే నేను ఎక్కడైనా ఎవరికి బాధగా ఉండదలుచుకోవాలి ఎందుకంటే మన విధానం అది కాదు చెప్పిన కదా నేను తినేది చాలా తక్కువ ఎందుకు అంటే నా శరీరానికి అవసరం లేదు నేను చేసే పనికి అవసరం లేదు అంతగా ఆహారం కాబట్టి ఆతిథ్యం ఇవ్వడం అనేది మనం బాగా చేసుకోవాలి క్రైస్తవ జీవితం మంచిది ఆతిథ్యం ఇవ్వాలి కొంచెం వాళ్ళని పరామర్శించాలా వాళ్ళకి నేను రావాలి మీరు చేసి ఇప్పుడు అమ్మాయి చేసింది ప్రజావాళ్ళందరికీ ఫస్ట్ నీళ్ళు ఇచ్చింది అందరికి తాగేది అది పాయింట్ మంచి మంచి మంచి గుణగణం అదే రీతిగా వచ్చిన వాడు ఎవడనే కానీ వాడికి కాలేదు అది పాయింట్ మూడవది చూడండి మూడవ వర్షం ఏముంది ఇది చాలా కొంచెం కష్టం దాని వలన కొందరు కొందరు ఎరుగకయ్యే ఎరుగకయ్యే దేవదూతలకు ఆదిత్యం చేసి సరే అది పర్లేదు అంటే ఆదిత్యం చేయడం ఎంత ముఖ్యమైనది అనేది అక్కడ చెప్తున్నాడు మూడవ వర్షం చూడు మీరును మీరును వారితో కూడా వారితో కూడా బంధింపబడినట్టు అది చూడండి మీరు వారితో కూడా బంధింపబడినట్లు బంధకంలో ఉన్న బంధకంలో ఉన్న వారిని వారిని జ్ఞాపకం చేసుకున్నది జ్ఞాపకం చేసుకోవడం క్రైస్తవం చేసిన పని ఎవ్వడు చేయడు నాకు తెలుసు మూడవ వర్షం ముఖ్యంగా మూడవ వర్షం ముఖ్యంగా ఎవరు చేయలేదు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమంటుంది అంటే బంధకాలు అంటే ఏం చెప్పండి చరకంలో వేయబడ్డ వాళ్ళు జైల్లో వేయబడ్డ వాళ్ళు చెప్తుంది వాక్యం లేక కష్టాలలో ఉన్న వాళ్ళు మంత్రాలతో పీడింపబడుతున్న వారు శ్రమలో పీడింపబడిన వాళ్ళు కష్టాలలో విరిగిపోయిన వాళ్ళు ఆపదల్లో బంధింపబడిన వాళ్ళు దుష్ట శక్తుల చేత మంత్రాల చేత పీడింపబడిన వారు వీరంతా బంధకాలలో ఉన్నవారు మరి వాళ్ళని జ్ఞాపకం చేసుకోమంటే థర్డ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ గురించి జ్ఞాపకం ఎట్లా జ్ఞాపకం చేసుకుంటామంటే ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి మీరు కష్టాలలో వాళ్ళ గురించి ఎప్పుడన్నా ప్రార్థన చేస్తారా ప్రభు నా కష్టాల గురించి నేను ప్రార్థన చేస్తాను ప్రభు అంటే వాళ్ళ స్వార్థమైన పొందుతున్నారు ప్రార్థన మనం ఇతరుల కష్ట ఇతరుల కష్టాల గురించి ప్రార్థించాలి మేమైతే నేనైతే అదే ప్రార్థన ఎక్కువ నేను ఇతరుల గురించి ప్రార్థన చేస్తాను నా గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తాను నాకు ఇది కావాల ప్రభావ నాకు అది కాల ప్రభావం ఎప్పుడు ప్రార్థన ఎందుకంటే నా గురించి అది ఇస్తాడు ఒకటి చెప్పాలి కాబట్టి నాకు ఏం అవుతుంది నేను తినేది కొంచెమే వాడు దేని మీద వ్యామోహం లేదు మాకు ఎందుకు క్రైస్తవులకి తిండి మీద వ్యామోహం ఎక్కువ అందుకే క్రైస్తవుల మీద రోగాలు ఎక్కువ ఉంటాయి నాకు తెలియజేస్తారు వాళ్ళు తినేస్తా ఉంటారు ఎందుకంటే ఎప్పుడు తెలియని వారు ఎప్పుడు చూడని రీతిగా బయటకు వెళ్ళిన తర్వాత ఒక పెళ్లి ఆయన తెల్లాలి పిలిపిస్తే ఈ పెళ్లి ఎవరు తెలుసా అని చెప్తాడు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు ఎవరు ఆ షామి అనే చూడతారు చూసినారు వాళ్ళు మాట్లాడుకుంటారు ఇది ఎవరు తెలుసు ఆ పెళ్లి అంటే ఎవరు క్రిస్టియన్స్ అని చెప్తున్నాడు వాడు నీకెట తెలుసాయి అంటే ఇవో వాళ్ళే చేస్తారు ఎక్కడ పడారు పడేసిపోతారు క్రిస్టియన్స్ అంటే మంచిగా ఉందా వినడానికి సాక్ష్యం బిజినెస్ సాక్ష్యం బాగాలేదు కదా మనం అట్లా ఉండద్దు మనం ఏదైనా చేసినా మన సాక్షాలు మనం కాపాడుకుంటూ వెళ్ళాలి మనం మన ఫంక్షన్స్ మన మ్యారేజ్ అట్లా ఉండదు నీట్ ఉండాలి చాలా నీట్ ఉండాలి నేను ముస్లిం పెళ్లింగ్ స్టూడెంట్ అతను పెళ్లింగ్ వాళ్ళు డిన్నర్ చాలా లేట్గా తీసుకుంటారు రాత్రి పన్నెండు గంటలు తీసుకుంటారు నేను పన్నెండు గంటలకు పోతే తొమ్మిది గంటలకు పోతే పన్నెండు గంటల వరకు వెయిట్ చేస్తుంది నేను వాళ్ళు వస్తే కదా పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు వస్తాడు వస్తాడు ఎదురు తీసుకుంటే పన్నెండు గంటలకు వస్తే అప్పుడు ఆయన వచ్చినాక డిన్నర్ స్టార్ట్ చేసింది అది ఉంటుందా రెండు మొత్తం ఉంది కాబట్టి కానీ గురించి ఏంటంటే ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టి నన్ను ముస్లిమ్స్ అంతా చుట్టూ ముస్లిమ్స్ కూర్చున్నారు మగవాళ్ళు నేను ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇంట్లో నేను చేశాను వాళ్ళు ఇంటిలో విధానం చేసి ఆశ్చర్యపోయాను అంటే వాళ్ళ మత మతం బోధన లేదు మొత్తం క్లీన్ చేస్తారు లేదు అందులో ఒక్కటి కూడా మిగల్చింది ఆ క్లీన్ ఆ ప్లేట్ క్లీన్గా ఉంటుంది ఇలా అడిగినట్టు క్లీన్ చేసి పెట్టుకున్నా అన్ని ప్లేట్ ఒకటి కాదు నా ఒకటి అలా ఉంది ఆ సరే నేను తినేది కొంచెం నేను ఒకటేసారి నేను ఒకటి అలా తినేది మీకు అదే తెలుసు కదా నేను వేసుకుంటే ఒకటేసారి వేసుకుంటాను రెండోసారి వేసుకుంటే నాకు అది కొంచెం ఆయన ఎక్కువ తినని అనిపిస్తుంది వాళ్ళ ప్లేట్లు నీట్ కలిగి అవన్నీ ఎముకలన్నీ కింద పడేస్తాయి ప్లేట్ చుట్టూ ప్లేట్ మొత్తం క్లీన్ ఎందుకంటే వాళ్ళకి అది మతపరంగా మెయిన్ మాట కానీ సత్యంగా ఉంటే వాళ్ళు చేస్తున్నాడు ఇన్నోవేట్ చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ పడేసిపోతున్నారు ఎక్కడ పడితే అన్నమంతా నీ చాలా డేంజర్ నీకు ఎంత అవసరం అది తీసుకొని తెలుసు మన దేశమే కాదు క్రిస్టియన్స్ అమెరికాలో కూడా అంటే అది ఏం చేస్తారు ఆహారం అంతా వేస్ట్ చేస్తుంటారు దేవుడు ఎంతగానో దాన్ని మన కొరకు అనుగ్రహించినప్పుడు దాన్ని దాన్ని పడేస్తా ఉంటారు కాబట్టి చూడండి మనం ప్రార్థన చేసుకోవాలి ఇతరుల గురించి ఆహారం అనుగ్రహించుకోవడం దాని చేయాలి చేతల్లో మన గురించి ప్రార్థించాలి మంత్రాల చేత పీడిక మన గురించి ప్రార్థించాలి మనం ఈ ప్రార్థనలు మీకు ఎక్కువ ఉంటే చెప్తాను చూడండి దాన్ని నుంచి చాలా లాభం ఇంతకాలం మీరు స్వార్థపూరితమైన ప్రార్థన చేశారు మా గురించి మా పిల్లల గురించి మా కుటుంబం గురించి మా భర్త గురించి మా భార్య గురించి మా బంధువుల గురించి మా స్నేహితుల గురించి అంత స్వార్థపూరితమైన ప్రార్థన ఇక మీదట ఈ పొరుగువారి గురించి ప్రార్థించారు అప్పుడు మీరు చూస్తారు విశేషమైన అద్భుతాలు మీ జీవితంలో జరగడం నా జీవితంలో జరిగినాయి అట్లా నాలుగో వర్షం చూడండి ఇప్పుడు కొంచెం కష్టం ఇది ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఉండొద్దనే విషయం మీరును శరీరంతో శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించిన వాళ్ళని జ్ఞాపకం చేస్తుంది చూడండి మీ శరీరంలో ఉన్నట్టు అది ఇంగ్లీష్ ఇంగ్లీష్ బైబుల్ లేదు అందుకే ఇంగ్లీష్ బాబు తెలుగు తీసుకుంటారు కంపేర్ తీసుకొని ఇంగ్లీష్ బైబుల్ చాలా డిఫరెంట్ గా ఉంది తెలుగులో ఏమో కదా తెలుగులో దాని తర్వాత నాలుగో వర్షంలో వివాహము వివాహం నాలుగో వచనం మీరు శరీరంతో ఉన్నారు మీరు శరీరంతో ఉన్నారు అంతే కదా అక్కడ అక్కడ లేదు అంటే ఇంగ్లీష్ బైబుల్ ఏమంటే మీరు రిమెంబర్ మీరు ఇంగ్లీష్ లో ఉందా అసలు ఇంగ్లీష్ లో ఏముందా రిమెంబర్ దెన్ లేదు దాని తర్వాత నాలుగో వచనం నాలుగో ఇంగ్లీష్ రిమెంబర్ ఇన్ బౌండ్స్ అవును తర్వాత as bound with in the body తర్వాత మ్యారేజ్ లేదు ఇక్కడ వేరే ఉంది అందుకు అపవిత్రమైన జీవితం శారీరకమైన యజనంలో అపవిత్రత గురించి అక్కడ నాలుగో వర్షంలో శారీరకమైన అభివృద్ధతకు మిమ్మల్ని మీరు కూడా ఉంది అక్కడ వాక్యం అంత తేడా ఉంటుంది చూడండి తెలుగులో ఇంగ్లీష్ చూస్తే కాబట్టి అన్ని బాగానే ఉన్నాయి మొదటి నుంచి బాగున్నాయి సహోదర ప్రేమ దాని తర్వాత ఆతిథ్యం ఇవ్వడము దాని తర్వాత బంధకంలో వాడిని జ్ఞాపకం చేసుకోవడము దాని తర్వాత చెప్తున్నాడు శారీరకమైన అభివృద్ధి నుంచి మీరు దూరంగా పారిపోండి అంటున్నాడు ఇది క్రిస్టియన్స్ ఈరోజు చాలా భయంకరంగా ఉంది ఎందుకంటే శారీరకమైన అభద్రతలో చాలా పడిపోతున్నారు పాస్టర్స్ అంతా పోగొట్టుకుంటారు వాళ్ళ సాక్ష్యాలు కాబట్టి అటువంటి శారీరకమైన పాపం నుంచి మనము బహు దూరంగా వెళ్ళిపోవాలన్న విషయాన్ని మనకు తెలుసు రోజు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వర్షంలో ఎన్నిసార్లు ధ్యానిస్తా ఉంటాము ఆ దేవుణ్ణి తెలుసుకొని కూడా వాళ్ళు ఎట్లా ధృవీకరించారు తర్వాత వాళ్ళ శారీరకమైన కామ కోరికలకు వాళ్ళు ఎట్లా బానిసలైపోయినారు ఎవరు వాళ్ళ దేవుని విడగట్ట తయారైన అక్కడ వాక్యం చెప్తా ఉంటారు కదా కాబట్టి అది మనకు ఒక లాగా ఉంది క్రైస్తవులు చివరి కాలంలో ఎట్లా ఉండాలి ఈ కాలంలో మనం చాలా పరిశుద్ధంగా ఉండాలి పాయింట్ అది శారీరకమైన బలహీనతలకి ఇవి చూడండి చాలా కష్టం ఈ లోకంలో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో జీవిస్తున్నారు మరీ కష్టం మరీ కష్టం ఉద్యోగ స్థలాల్లో చూస్తూ ఉంటాం ఇవన్నీ చాలా జాగ్రత్త ఎందుకంటే ఒక్క ఒక్కసారి పొగలుకుంటే సాక్ష్యం మన ఇబ్బంది రాదు ఎంతో మంది పాస్టర్స్ జీవితాలను చూసినాం ఎంతమంది మంచి మంచి పాటలు పాడేటోళ్ళు స్టేజ్ మీద దేవుని పాటలు భక్తులు పాటలు పాడి ఆ పాటలు పాడే వాళ్ళతోని ఆ లైంగిక సంబంధాలు ఏర్పరచుకొని జీవితాలు నాశనం చేస్తున్నారు ఎంతో నష్టం ఒక సింగర్ మంచి సింగర్ హైదరాబాద్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన తీర్చి ఏడ్చుకుంటాను నేను ఎంత పాపం చేస్తాను మంచి సింగర్ ఆ పాపలాంటి పోయింది ఇప్పుడు ఆయన సింగింగ్ అంతా పోయింది నేను అనేది ఏంటంటే సరే ఆయన క్షమించే దేవుడు తప్పక క్షమిస్తాడు కానీ పాపం యొక్క పరిణామం జీవితాంతం అనుభవించగా తప్పదు కదా క్షమిస్తాడు దేవుడు ఎటువంటి పాపంలో క్షమిస్తాడు కానీ దాని పరిణామం నువ్వే అనుభవించాలి జీవితాంతం మరి అది అనుభవించకుండా ఉండాలంటే నువ్వు పాపం చేయకుండా ఉండాలి అది పాయింట్ ఎక్కడ హెచ్చరింపబడుతుంది మనకి కాబట్టి ఆ యొక్క అపవిత్రతకి సంబంధించిన పరిణామాలు బహు కష్టతరంగా ఉంటాయి అవి నువ్వు జీవితాంతం అనుభవించాలి ఇంకోటి పరిస్థితి ఇంకోటి వీళ్ళ పరిస్థితి ఉంది వీళ్ళు చేయడం వల్ల ఇబ్బంది వీళ్ళు చేయమంటుంది నువ్వు నిందలు మోపుతా ఉంటాం కదా ఇక మోపద్దు ఎందుకంటే అయిపోయింది క్షమాపణ కోరుకున్నాం అయిపోయింది ఇక మీదంటే నిందలు మోపద్దు అది అయిపోయింది ఆ టైం అయిపోయింది మనం ఎప్పుడు మన బలైనది ఏంటంటే ఎప్పుడు గతంలో జీవించడానికి ప్రయత్నం గతం ఏంది గతం అంతా దుఃఖంతో నేను గతంలో ఎందుకు జీవించాలి మీరు అది అయిపోయింది ఆ కేసు ప్రభు నన్ను క్షమించు ప్రభావ నేను తప్పు చేసిన ప్రభావ నేను పాపం చేసిన ప్రభావ నన్ను క్షమించలేదంటే నమ్మదైన వాడు క్షమిస్తాడు దాని తర్వాత మీరు ఎట్లా జీవించాలా ముందుకు పోవాలి ఇక మీద ఏం చేయాలి ప్రభావ నన్ను నాకు మార్గం చూపించి ప్రభావ అంటే నాకు అప్పుడే అనిపిస్తాడు నేను పాపం చేసిన తప్పు చేసిన తప్పు చేయవచ్చు ఎంతకాలం అక్కడే గతంలో ఉంటారు ఎవరు జీవించాలి గతంలో ఎవరైనా కానీ భవిష్యత్తు జీవితాన్ని ఆశపడతాడు ప్రస్తుతం జీవిస్తున్నాం మనం ఇప్పుడు ఎప్పటి గురించి మనకు తెలియదు కానీ ఈ రోజు మనం జీవిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ప్రభావ అన్న ప్రార్థన మనకు అవసరం అది చేయండి నేను అక్కడ చేయడం వల్ల నాకు కష్టమైంది కదా నేను అక్కడ చేయడం వల్ల నాకు ఇది జరిగింది కదా అని గతంలో జీవిస్తున్నట్టు ప్రయత్నాలు అట్లా వాళ్ళు రావాల్సిన అన్ని ఆగిపోతున్నాయి అన్న విషయాన్ని ఈ వాక్యాన్ని మనల్ని హెచ్చరిస్తున్నాయి కాబట్టి వాక్యాన్ని చూపించేసి ముగించేస్తారు చూడండి రెండు రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయాన్ని పన్నెండవ తెలుగు రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యయము రెండవ వచనం మన జీవితం ఎట్లా ఉండాలా అనేది చివరి వాక్యాన్ని ముగిస్తారేమో పన్నెండవ అధ్యయము రెండవ వచనం మనము కూడా మనము కూడా ప్రతి భారమును చూడండి ఇప్పుడు బాగా అర్థం చేస్తాం మనము కూడా ప్రతి భారమును సులువుగా సులువుగా చిక్కున పెట్టు చిక్కున పెట్టు పాపము విడిచిపెట్టి పాపము విడిచిపెట్టి విశ్వాసం ఇది విశ్వాసం నాకు కర్తయు దానిని కొనసాగించేవాడు కొనసాగించేవాడైనా యేసు వైపు చూచు మన ఎదుట మన ఎదుట ఉంచబడిన ఉంచబడిన పందెమిలో పందెమిలో ఓపికతో ఓపికతో చూడండి ఓపికతో పరిగెత్తాలా మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెట్టాలి పరిగెట్టాలా తర్వాత ఏమని హెచ్చరించిందంటే పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే మరోసారి చదివారు పద్నాలుగో రెండవ వర్షంలో మొదటి భాగం మనము కూడా మనము కూడా ప్రతి భారమును ప్రతి భారమును కాబట్టి ఇప్పుడు అర్థం తీసుకోవాలి ప్రతి భారం ఎటువంటి కష్టం ఉన్నా ఎటువంటి శ్రమ ఉన్నా బాగా అర్థం చేసుకోవాలి ఎంత శ్రమ ఉన్నా ఎందుకంటే మనకి బాగొస్తే శ్రమ కానీ భయపడము బెదరము ఎంత భయంకరమైన శ్రమ వచ్చినా మనం ఏం చేయాలని చెప్తుంది ఇక్కడ ఎందుకంటే నేను ముందుగానే చెప్తాను మీకు బాబు భయంకరమైన శ్రమలు వస్తాయి క్రిస్టియన్స్ క్రైస్తవులు అంటే పాలని గవర్నమెంట్ ఉన్నదని కాదు ఆ గవర్నమెంట్ ఉన్నా వేరే గవర్నమెంట్ వచ్చిన శ్రమలు మట్టు ఉంటాయి అది నేను చెప్పే పాయింట్ కాబట్టి ప్రపంచమంతటా క్రైస్తవులకి బహు భయంకరమైన శ్రమలు ఉంటాయి ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రతి భారమును మనము కూడా ప్రతి భారమును ప్రతి భారమును సులువుగా చిక్కున పెట్టు సులువుగా చిక్కున పెట్టు పాపం అంటే పాపం ఎంత సులువుగా చిక్కున పట్టుకుంటుందో మీరు అర్థం చేసుకొని చెప్తున్న వాక్యం పాపం మళ్ళీ సులువుగా చిక్క పెడుతుంది అంటే బంధించేసుకుంటుంది దాన్ని దొరికించడం దానికి అవకాశం ఇచ్చినామంటే అది నేను మొత్తానికి మింగేస్తుంది పాపం కాబట్టి మన పాపానికి అవకాశం ఇవ్వదని చెప్తున్నాడు దాని తర్వాత పాపం విడిచిపెట్టి విడిచిపెట్టాలా అంటే చేసినాము ఇక మీదట చేయొద్దు క్షమాపణ కోరుకున్నాం ఇక మీదట చేయొద్దు తర్వాత విశ్వాసం చూడండి విశ్వాసాన్ని పుట్టించింది మన ప్రభు మన ప్రజలు అందుకే విశ్వాసానికి కర్తాన విశ్వాసం అనేది పుట్టించేవాడు మన ప్రభుత్వం విశ్వాసం అనేది ఎక్కడ కనిపిస్తుంది పదం ఏసుకుని మన బైబుల్ తప్ప వాడు దాన్ని పుట్టించేవాడు ఎవడంటే ఏసుప్రభు చెప్తాడు దాన్ని కొనసాగించేవాడు ఎవరు ఏసుప్రభైనా చెప్తుంది నీ జీవితాంతము నువ్వు విశ్వాసంలో కొనసాగాలని జీవితం అంటే ఆయన ఒక్కడే అన్న మార్గాన్ని చూపిస్తుంది ఆయన వైపు చూస్తూ నీ ఎదుట పెట్టినాక ఏంటది పండే గురి ఇది గురి ఎక్కడ దేని కోసం నువ్వు ప్రయాసపడతాడు చూడండి చాలా మంది లోకం గురించి ప్రయాసపడతారు మనం ఈ లోకం గురించి ప్రయాసపడదు ఆ లోకం గురించి ప్రయాసపడదు ఈ రోజు తీర్మానించుకోండి నువ్వు ఈ లోకంలో ప్రయాసపడితే ఈ లోకంలో సంపాదించుకుంటావు అది పోగొట్టుకుంటావు ఆలకంగా ప్రయాసపడితే ఇది పోగొట్టుకుంటారు అది పొందుకుంటారు ఏది కావాలంటే తీర్మానించుకోవాలి ఎందుకంటే క్రైస్తవ జీవితం అంతా తీర్మానం సంబంధించి నేను తలుచుకుంటే బహుధనికో నేను కానీ ఇక్కడ కాకపోయేవాడిని కూడా అది కూడా పాయింట్ అసలు నేను ఎవరో నాకు వెళ్ళకపోయేవాడు అంతే కానీ నేను తీర్మానించుకున్నాను ఏం తీర్మానించుకున్నాను ఏ సేవకు చూసుకోవడం ఈ లోపల తట్టు కాదు అన్ని ధృవీకరించుకున్నా అన్ని పెద్ద పెద్ద పొజిషన్స్ డైరెక్టర్ పోస్టులు సిఇఓ పోస్టులు అన్ని పిలుచుకోవాలి వైస్ ప్రెసిడెంట్ పోస్టులు పెద్ద పెద్ద పోస్టులు పరిశ్రమ జీతం ఈరోజు ముప్పై నలభై లక్షలు రెండు సంవత్సరాలు అవన్నీ విడిచిపెట్టేసి ఎందుకు విడిచిపెట్టారు ఒకటే చెప్పాలి ఎందుకు చెప్తున్నా కాబట్టి ఈ లోకం మనది కాదు మనతో పాటు ఏది రాదు మనం దేని కొరకు ప్రయాసపడుతున్నామని తెలుసుకుంటే చాలు ఈ వాక్యం చెప్పిన ప్రకారంగా క్రైస్తవ జీవితంలో ఈ గుణగణాలు ఉన్నాయి లేవో ఒకసారి మరోసారి పరిశీలించుకొని నేను వాక్యం ముగిస్తాను మొదటి పాయింట్ సహోదర ప్రేమ రెండవది ఆతిథ్యం ఇవ్వడం మూడవది బంధకాలుగా వాడిని జ్ఞాపకం చేసుకోవడం నాలుగవది శారీరకమైన అపవిత్రత కామబోధితలు అపవిత్రమైన లైంగిక సంబంధాలు అటువంటి ఉండద్దు తర్వాత చివరిగా ఏం చేయాలంటే వీటన్నిటిని పాటించి చివరిగా విశ్వాసంలో దాని కర్త అయినా విశ్వాసంలో కర్త అయినా దాన్ని కొనసాగిస్తాడు ఏసు వైపు చూసి దాన్ని ముగించుకోవాలి ఈ గురి ఎంతకంటే రన్నింగ్ రేస్ పరిగెత్తి రేస్ పరిగెత్తి కంప్లీట్ చేసుకోవాలి ఇబ్బంది తర్వాత మధ్యలో అలసిపోయిన తర్వాత అని విడిచిపెట్టడానికి అలసిపోతున్నాం కరెక్టే కానీ ప్రభు శక్తిస్తాడు ప్రభు శక్తిస్తాడు ఆయనే శక్తిస్తాడు కాబట్టి ఆత్మలో మనం ముందు వెళ్ళిపోవాలి మన విశ్వాసం మనం కాపాడుకోవాలి ఈ లోకాన్ని ముగించుకోవాలి ఈ లోకంలో మన కాలాన్ని ముగించుకోబోతున్నాం త్వరలో ఏ టైంలో నాకు ఎవరు తెలియదు కానీ ఏమైనా కానీ మనం సంతోషంగా శాశ్వతంగా ఉండబోతుంది ఇది టెంపరీ లోకం ఆయన లోకం శాశ్వతమైంది కాబట్టి దాని కొరకు ప్రయాసపడదాం ఆయన ముందుగానే చెప్పిండు నేను నిన్ను ఎన్నడను విడవను ఏడవైనన్నాడు కానీ మీరు ఈ విషయం అర్థం తీసుకోండి ఈ లోకాన్ని సంపాదించుకున్నప్పుడు ఆయన అవసరం మీకు లేదు పాయింట్ అవుతుంది ఈ లోకాల్లో మీరు ఏమి సంపాదించాలనుకున్నా ఆయన అవసరం మీకు ఉండదు అర్థమవుతుందా ఎందుకంటే ఆయన చెప్తున్నాడు ఈ లోకంలో దేన్ని సంపాదించుకోకుండా ఉంటే నేను మీకు తోడేటని అన్నాడు ఐదవ వర్షంలో కాబట్టి ధన ఆపేక్ష కలిగిన వాడికి ఆయన సహాయం అవసరం లేదు ధనాన్ని ఆపేక్షించేవాడు పొందుకుంటాడు కోట్లు కోట్లు సంపాదించుకుంటాడు కానీ ఆయన అవసరం ఉండదు చివరికి అంటే ఆయన శాశ్వతంగా దూరం లేదు కానీ మీకు ఏది కావాలనేది తీర్మానించుకొని క్రైస్తవ గుణగణాలు కలిగి జీవించడం నేర్చుకుందాం దానికి తగిన ప్రతిఫలం తప్పక మీకు ఆయన ఇస్తాడు అటువంటి ప్రతిఫలం మనం పొందుకోవాలా అదే ఆసక్తితో మన జీవితాన్ని కొనసాగించుకోవాలా అన్న ప్రాణంతో మనం ప్రార్థిస్తాం మీరు భిన్నమైన బోధ ప్రపంచం అంతటా విస్తరించింది దాన్ని మీ వాక్యాన్ని విరుద్ధంగా లేదు ఈ లోకంలో ధనాన్ని ఆర్జించడం మీరు చెప్తారు పౌలు అంటున్నాడు ధనాన్ని ఆపేక్షించేది అంటున్నాడు ఒకటే రీతి లేదు ప్రభావ కానీ దాన్ని చెప్పే బోధలే ఉంటారు లేదు ప్రభావ అట్లా వీలేదు ప్రభావ మేము కూడా మీరు చెప్పిన విధానం చెప్పాలి ధనాన్ని ఆకర్షిస్తే ఈ లోకాన్ని విడిచిపెట్టబుద్ధి కాదు ఈ లోకంలో ఏది సంతోషకరం లేదు అంత దుఃఖమే ఏడుపు రోగాలు భయంకరమైన శ్రమ ప్రభావం ఏం మంచిది లేదు ప్రభావం ఇందులో ఏది ఒకటి కూడా మంచిది లేదు ప్రభావం అన్ని మా కళ్ళ నుండి మాయమైపోతుంది దాని తగిన గుణగణాలు ఎక్కడన్నా మీరు మాట్లాడారు ప్రభావ సమాధాన ప్రేమ కలిగిన మాట్లాడారు ప్రభావ ఈ ఆతిథ్యం వచ్చిన వారికి అందరికీ అందరితో ప్రేమపూర్వకంగా అందరిని ఆదరించమన్నాను ప్రభావ విధాలను ఆదరించమన్నాను అన్నదలను ఆదరించమన్నాను ప్రభావ యవనస్తులను ఆదరించమన్నాను ప్రభావ యవనస్తులను ఆదరించమన్నాను ప్రభావ మృదులను ఆదరించమన్నాను ప్రభావ సన్మానించమని ప్రభావ అవన్నీ మేము చేయాల ప్రభావ విద్యలంటే అదే రీతిగా మా శరణంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా దాన్ని ప్రభావ దాన్ని దాన్ని చూస్తే పాపం చూస్తే మనం అసహించుకోవాలి ప్రభావ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయడం ప్రభావం విశేషంగా అవుతారు చివరిగా నేను చెప్తాను ఎంతలోకి పాపం నుంచి తగ్గించుకోవాలి దానికి దూరంగా పరిగెత్తుకోవాలి వాక్యం వారిని స్వీకరిస్తారని మమ్మల్ని అందరినీ మీరు ఆనందపరచుకుంటారు ఈ లోపల మా నేను చదవాలి అటువంటి మమ్మల్ని అందరినీ తయారు చేసి మీరు ఆనందపరచుకోవాలని which parties para the relationship opposition parties who tends to always get in the way we para be we're not actually looking at the sanity of the mother to be as it is in the British country to be from the condition of a para of the summer of the transition the one teaching change by the body para the personality of the సంతోషకరమైన పిల్లలకి తల్లిగా తయారు చేయమని ప్రార్థిస్తుంది సాక్ష్యాన్ని కాపాడండి తెప్పించండి తన బిడ్డల భవిష్యత్తు చదవాలో చెప్పండి అందరూ సేవకులు కావాల ప్రభావ అటువంటి బిడ్డలుగా తయారు చేసే తల్లిగా తయారు చేయమని ప్రార్థిస్తుంది ప్రారంభం చేసి ప్రారంభించుకున్నాను